వరమున పుట్టింది సంద మామ వరలక్ష్మీదేవి మామ వరమున పుట్టింది సంద మామ వరలక్ష్మీదేవి మామ వరలక్ష్మీదేవికి సందమామ తల్లియు తండ్రియు మామ వరలక్ష్మీదేవికి సందమామ తల్లియు తండ్రియు మామ ఆ తల్లిదండ్రులకు సంద మామ ఏడుగురు దాసీలు సందమా ఏడుగురు దాసీలను సందమామ వెంట పెట్టుకొని సందమామ ఏడుగురు దాసీలను సందమామ వెంట పెట్టుకొని సందమామ ఆయనే వరలక్ష్మి సందమామ పూల జాడలకు సందమామ ఆయనే వరలక్ష్మి సందమామ పూల జాడలకు సందమామ గుండ్రంగా పూసినవి సందమామ గుమ్మడి పూలు సందమామ సందమామా కట్లాయి పువ్వులు సందమామా తను విందుగా పూసే సందమామా కట్లాయి పువ్వులు సందమామా పొందుగా పూసినవి సందమామా పొట్లాయి పువ్వులు సందమామా పొందుగా పూసినవి సందమామా పొట్లాయి పువ్వులు సందమామా కొమ్మల్లో పూసినై సందమామా పూలలో పూసిన సందమామ రుద్రాక్ష పూలు సందమామ ఆకుల్లో పూసినై సందమామ రుద్రాక్ష పూలు సందమామ పువ్వులన్నీ గోసి సందమామ బుట్టల్లో నింపి సందమామ పువ్వులన్నీ గోసి సందమామ బుట్టల్లో నింపి సందమామ వచ్చనే వరలక్ష్మి సందమామ ఆడు బతుకమ్మ సందమామ బంగారు పల్లెంలో సందమామ పేర్చనే బతుకమ్మ సందమామ పాల బొమ్మల నడుమ సందమామ బంగారు బొట్టు సందమామ పాల బొమ్మల నడుమ సందమామ బంగారు బొట్టు సందమామ కురుస బొమ్మల నడుమ దువ్వెనతోను సందమామ వెలది చిక్కుదీసి సందమామ వెండి దువ్వెనతోను సందమామ వెలది చిక్కుదీసి సందమామ పైడి దువ్వెనతోని సందమామ పాపిట దీసింది సందమామ పైడి దువ్వెనతోని సందమామ పాపిట దీసింది సందమామ పాపిట్ల పొందుగా సందమామ బంతుల మరించేను సందమామ పాపిట్ల పొందుగా రాగి వెంట్రుకల్లో సందమామ రతనాలు నింపు సందమామ రాగి వెంట్రుకల్లో సందమామ రతనాలు నింపు సందమామ కొంగున బంగారు సందమామ చీరనే కట్టింది సందమామ కొంగున బంగారు సందమామ చీరనే కట్టింది సందమామ నీలి రంగు చీర సందమామ నల్లంచు రవిక సంద నడుముకు ఒడ్డానం సందమామా నాగిరి బిల్ల సందమామా నడుముకు ఒడ్డానం సందమామా నాగిరి బిల్ల సందమామా నాలుగు పేటల గొలుసు సందమామా నల్ల పూసల దండ సందమామా నాలుగు పేటల గొలుసు సందమామా నల్ల పూసల దండ సందమామా కాళ్ళకు పట్టీలు సందమామా కడియాల జోడు సందమామా కాళ్ళకు పట్టి ముక్కు కమ్మలు సందమామా పాపేట సేరు సందమామా ముత్యాల పేరు సందమామా ముద్దు టుంగురము సందమమా ముత్యాల పేరు సందమామా ముద్దు టుంగురము సందమామా చేతికి గాజులు సందమామా చేమంతి పూలు సందమమా చేతికి గాజులు సందమామా చేమంతి పూలు సందమామా వెండి కోలలు సందమామా వెండిరి కోలలు సందమామా పైడివి గజ్జలు సందమామా పసుపు కుంకుమలు సందమామా పూలు పండ్లు సందమామా పసుపు కుంకుమలు సందమామా పూలు పండ్లు సందమామా అటుకులు పుట్నాలు సందమామా అరిసెలు లడ్డూలు సందమామా అటుకులు పుట్నాలు సందమామా అరిసెలు లడ్డూలు సందమామా పెసరివి లడ్డూలు సందమామ పెరుగన్న మూగోని సందమామ పెసరివి లడ్డూలు సందమామ పెరుగన్న మూగోని సందమామ చెలియలతో గుడి సందమామ చెలికత్తలను విలిసి సందమామ చెలియలతో గుడి సందమామ చెలికత్తలను విలిసి సందమామ పాయనే వరలక్ష్మి సందమామ బతుకమ్మలాటకు సందమామ పాయనే వరలక్ష్మి సంద బతుకమ్మలాటకు సందమామ పాయనే వరలక్ష్మి సందమామ బతుకమ్మలాటకు సందమామా పాయనే వరలక్ష్మి సందమామ బతుకమ్మలాటకు సంద